పదహైదవ సంకీర్తనం ఎవ్వారు లేరు హితవు చెప్పగ వట్టి నవ్వులబడి నేము నొగిలేమయ్యా అడవిబడినవాడు వెడల జోటు లేక తొడరి కంపల కిందు దూరినట్లు నడుమ దురిత కాననముల తరిబడి వెడలలేక ఏము విసిగేవయ్యా తెగులు వడినవాడు తినబోయి మధురము చవిగాక పులుసులు చవిగోరినట్లు భవరోగములబడి పరమామృతమునోర చవిగాక భవములు చవులాయనయ్యా తన వారి విడిచి ఇతరమైన వారి వెనక తిరిగి తా వెర్రైనట్లు అనయము తిరువేంకటాధీశుగొలువక మనసులోని వాని మరచేమయ్యా